ఎప్పుడైతే పూర్ణబోధను వినడం ద్వారా గురు శిష్య ఐక్యతా సిద్ధి జరిగిందో మనల ఇప్పుడుగా ఒకరిని ఒకరు చూడటం ఒకరిని ఒకరు ఒకరు బోధించడం ఒకరు వినటం వినిపించమని విజ్ఞాపన అడగటం బోధించడం అనేటటువంటి ప్రక్రియ కళ వెంటనే ఉనికి లేకుండా పోతుంది బోధను మేల్క కనలే చోట ఈ బోధ వల్ల ఒక మెలకు వచ్చినట ఎరుకను విడవటం బయలును దర్శించడం ఈ రెండింటిలో ఏది ముందు అంటే బయలును దర్శించడమే ముందు తదుపరి ఎరుక విడవటం అటువంటి మెలకు వచ్చినటువంటి వాడు ఎవరైతే వాడికి ఇంకా మరల ఏ బోధ లేదు ఏ నిద్ర ఏ మెలకువ లేదు అనేటటువంటి నిర్ణయాన్ని చెప్తుంది ఎటువంటి ఇటువంటి కళలో కనుగొని మీ సత్శిష్యుడు ఎప్పుడైతే గురు శిష్య ఐక్యతా సిద్ధిని పొందుతున్నాడో ఆ అభేద స్థితిని పొందాడు బయలును దర్శించాడు అతడికి ఇప్పుడు ఒక పేరు ఏమిటంటే ఘనమైన బోధన అందుకున్నాడు కాబట్టి ఘనుడు అన్నాడు కాబట్టి ఘనులారా అని సంబోధి ఈ ఘనులారా అనేటట్టు ఏంటంటే కలలో ముచ్చటలాడి కనుగొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను ఎరుక అనేటటువంటి కళలో అన్ని ముచ్చటలు జరుగుతాయి సాధారణంగా అందరూ వ్యవహార రీత్యా ఏమంటారంటే ఏమండి ఈయన ఈయన ఈ ఈ ఈ సందర్భం ఎలా జరిగిందండి ఈ పరిస్థితిలో ఎలా జరిగిందండి లేదు ఈ ఉత్సవం ఎలా జరిగిందండి లేదు ఈ కార్యక్రమం ఎలా జరిగిందండి అన్న ప్రశ్న చేస్తే ఘనంగా జరిగిందండి ఘనంగా జరగడం ఏమిటి అసలు అసలు ఘనం అంటే జరగదని కదా అర్థం కదలదని కదా అర్థం ఘనంగా జరగడం ఏమిటి భ్రాంతులన్నీ విడ విడిపోయినాయి దీని వలన అని చెప్పడం ఈ చేయడం ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ఈ ఉత్సవం ద్వారా ఈ పరిస్థితి ద్వారా ఒక మెలకు కలిగింది నాకు ఆ ఎటువంటి మెలకువ అయ్యా అంటే ఆ మెలకువ వలన ఇంత పూర్వం ఉన్నటువంటి భ్రాంతి పోయింది కాబట్టి బయలునందు బయలును దర్శించడం అనేటటువంటి మెలకువ పొందడం ద్వారా ఆ వ్యోమ స్థితిని పొందడం ద్వారా దానికి ముందు ఉన్నటువంటి అఖండ ఎరుక సత్యం అనేటటువంటి భ్రాంతి కాబట్టి అలా మేల్కొన్నటువంటి వారు ఎవరైతే మరలా కళ అనేటటువంటి దాంట్లో పడే అవకాశం లేదు అలాంటి వాళ్ళు మాత్రమే బట్టబయలు అనేటటువంటి స్థితిని పొందడానికి పరమగురు కరుణని పరమేష్ఠి గురు కరుణని పొందడానికి అధికారులు కాబట్టి ఈ బయలును దర్శించినటువంటి లక్షణ స్థితి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్తున్నారు మనలాగా మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేలుకొలపండి నన్ను ఎరుకలో ఉన్నవారు ఎవరు కూడా నన్ను మేలుకొలపలేదు కాబట్టి బయలును దర్శించినటువంటి వారు బట్ట బయలుని స్థితి పొందడానికి పరమేష్ఠి గురు కరుణను పొందడానికి మేలుకొలపాలి అలా మేలుకొలపడానికి సమర్థులు ఎవరో వాళ్ళు ఘనులు కదలని వారు మార్పు లేనివారు చెదరని వారు ఈ రీతిగా బోధిస్తారు ఆవరణ రహితులు భ్రాంతి రహితులు కల ఇతి మాట బోధను చోట ఇలా ఏరి ఈ రీతిగా వ్యోమవత్ వ్యాప్త దేహ స్థితిని పొందినటువంటి వారెవరు ఆ బయలు స్థితిని దాటిన వారు ఎవరైతే ఉన్నారో దేశికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరల ఇక ఏ బోధలోకి ప్రవేశించవలసినటువంటి అవసరం రావడం లేదు ఏ రకమైనటువంటి నిద్ర లేనప్పుడు ఏ రకమైనటువంటి కళ లేనప్పుడు ఏ రకమైనటువంటి మెలకువతో కూడా పని లేదు అని నిర్ణయంగా తెలుస్తుంది కాబట్టి నిర్నిద్ర మెలకువతో పని లేనటువంటి నిర్నిద్ర అంటే అవస్థాత్రయాన్ని దాటడం అనేటటువంటి చిన్న అంశం ఎరుకని దాటడం అనేటటువంటి పెద్ద అంశం ఎస్టి సమిష్టికి చూస్తే ఎవరికి వాళ్ళకి అవస్థాత్రయాన్ని దాటడమే చాలా దూరంగా సుదూరంగా ఉన్న అవధిగా మరి ఎవరైనా లేకుండా చేయడం అనేటటువంటిది నిర్నిద్ర యొక్క కట్ట కడపడి స్థితి కాబట్టి నిద్ర అన్నది ఇరుక అన్నది సమానార్థకం ఇరుక నిద్ర మాయ ఇవన్నీ సమానార్థకం ఇవి లేనివని ఎవరికైతే నిర్ణయం అవుతాయో ఇవి లేని స్థితిని ఎవరు స్థితిలో ఉంటారో అలాంటి వారు మాత్రమే ఈ దేశికులని అలాంటి దేశికుని యొక్క కరుణను పొందాలి అనేటటువంటి సూచనని ఇక్కడ చివరి హరి హరి ఓం